शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नरः न्याय्यम् वा विपरीतम् वा पञ्चैते तस्य हेतवः शरीरवाङ्मनोभिः यत्कर्म त्रिभिः एतैः प्रारभते निर्वर्तयति नरो न्याय्यम् वा धर्म्यम् शास्त्रीयम् विपरीतम् वा अशास्त्रीयम् अधर्म्यम् यच्च अपि निमिषितचेष्टादिजीवनहेतुः तदपि पूर्वकृतधर्माधर्मयोः एव कार्यम् इति न्याय्यविपरीतयोः एव ग्रहणेन गृहीतम् पञ्च एते यथोक्ताः तस्य सर्वस्य एव कर्मणो हेतवः कारणानि నను అధిష్టానాదీని సర్వకర్మణాం కారణాని కథముచ్యతే శరీరవాంగ్మనోభి కర్మ ప్రారభతే ఇది నేష దోష విధిప్రతిషేధలక్షణం సర్వం కర్మ శరీరాదిత్రయప్రధానం తథా దర్శనశ్రవణాది చ జీవనలక్షణం త్రిధా एव రాశీకృతం ఉచ్యతే శరీరాదిభిః ఆరభతే ఇతి ఫలకాలే అపి తత్ప్రధానైః భుజ్యతే ఇది పంచానామేవ హేతుత్వం న విరుధ్యతే